చేతిలోన వెన్న ముద్ద చిన్న నువ్వెవ్వరు రేపల్లి ఇండ్లలోన వెన్న దొంగ నేను నెత్తి మీద నెమలి ఈక నీలా నువ్వెవ్వరు గొల్లపల్లి యశోదమ్మ కొడుకును నేను పెదవి మీద పిల్లను గోవి పిల్లోడా నువ్వెవ్వరు గో గోకులంలో గోవులు కాచే గోపాలు నీ నేను